జై గురుదేవ్ ఓం శ్రీ సాయిరామ్ ఆణిముత్యాలు ॐ साईश्वराय विद्महे देवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर् परं ब्रह्मा तस्मै श्रीगुरवे नमः अखण्डमण्डलाकारम् व्याप्तम् तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः జై గురుదేవ్ ఓం శ్రీ గురుభ్యో నమ ఆణిముత్యాలు ఆణిముత్యాలు ఆణిముత్యాలు తల్లిని మించిన దైవం లేదు ఆమె ప్రత్యక్ష దేవత నిరంతరం మనసులో పూజించు ఆరాధించు నిన్ను నీ తల్లిని కుటుంబాన్ని పోషించే వ్యక్తి నీ తండ్రి ఆయన పట్ల గౌరవభావంతో జీవించు వినయంగా ఉండు చదువును మించినది సంస్కారం అది లేని వ్యక్తి జీవితం వాసన లేని పుష్పం వంటిది అది ఉన్న వ్యక్తి జీవితం పరిమళం ఉన్న పుష్పం ఏమి తిన్నా ఉన్నది ముఖ్యం కాదు ఎలా ఉన్నా ఉన్నది ముఖ్యం కాదు ఎంత చదివావన్నది ముఖ్యం కాదు నీ ద్వారా ఎంతమందికి మేలు జరిగింది అన్నది చాలా ముఖ్యం శీలం సత్ప్రవర్తన క్రమశిక్షణ మన జీవితానికి విలువైన ఆభరణాలు ఇవి ఉన్న వ్యక్తికి ప్రత్యేకమైన ఆస్తి సంపద అవసరం లేదు ఆనందం అనేది వ్యక్తుల ద్వారా వస్తువుల ద్వారా రాదు నీవు ఇతరులకు సహాయపడడం ద్వారా మాత్రమే వస్తుంది జీవితాన్ని అన్ని విధాలా సద్వినియోగపరచుకునేవాడు ఉత్తముడు అదే జీవితాన్ని దుర్వినియోగపరచుకొని నరకాన్ని సృష్టించుకునేవాడే అధముడు మౌనంగా ఉన్న వ్యక్తి అందరి హృదయాలను దోచుకుంటాడు నిరంతరం మాట్లాడే వ్యక్తి అందరి నుండి దూరం అవుతాడు చదువు నుండి ఉత్తమ సంస్కారం రావాలి అది నీ జీవితానికి ఈ సమాజానికి నిరంతరం ఉపయోగపడుతూ జన్మకు సార్థకత ఏర్పడాలి ప్రపంచమే పరమాత్మ పరమాత్మయే ప్రపంచం ప్రపంచానికి సేవ చేస్తే పరమాత్మకు సేవ చేసినట్లే బీదవారి పట్ల అమాయకుల పట్ల దయతో జాలిగా ఉండాలి ధనవంతులను విద్యావంతులను చూసి స్ఫూర్తిని పొందాలి తల్లిదండ్రుల పట్ల కుటుంబం పట్ల సమాజం పట్ల బాధ్యతగా జీవిస్తూ అందరినీ ఆకట్టుకోవాలి ఆకర్షింపబడాలి ప్రారంభించిన పనిని చివరి వరకు చేసి ముగించి ఫలితాన్ని అనుభవించేవాడు ఉత్తముడు మధ్యలోనే నిలిపివేసేవాడు అధముడు ఉత్తమమైన ఆలోచనలు నిరంతరం శక్తినిస్తాయి అధమస్థాయి ఆలోచనలు శక్తిని హరించి వేస్తాయి వ్యక్తిగా నీవు ముందు మారాలి ఆ తరువాత సమాజాన్ని మార్చాలి నీవు మారకుండా సమాజాన్ని మార్చడం అంటే ఆత్మహత్యే సమాజం నుండి ప్రపంచం నుండి ప్రకృతి నుండి నిరంతరం అన్నీ పొందుతున్నావు కాబట్టి నీవు కూడా సమాజ శ్రేయస్సుకు అంకితం కావాలి తల్లి నీకు రక్తాన్ని మాంసాన్ని త్యాగం చేసి జన్మనిచ్చింది కదా ఆమె రుణం నీవు ఏ రూపంలో తీర్చుకుంటావు మనసులో నిరంతరం పూజించు తన గొప్పతనాన్ని గుర్తించి ఇతరులలో కూడా గొప్పతనాన్ని గుర్తించడమే గొప్ప లక్షణం తన బలహీనతలతో పాటు ఇతరుల బలహీనతలను చూడడమే అధమ లక్షణం నీవు మారుతూ ఉంటే ప్రపంచం కూడా మారుతున్నట్లుగా కనిపిస్తుంది నీవు దిగజారుతూ ఉంటే ప్రపంచం కూడా దిగజారినట్లుగా కనిపిస్తుంది లోపల సౌందర్యాన్ని సృష్టించుకున్న వ్యక్తికి ప్రపంచమంతా సౌందర్యంగా కనిపిస్తుంది లోపల నరకాన్ని సృష్టించుకున్న వ్యక్తికి ప్రపంచమంతా నరకంగా కనిపిస్తుంది మౌనంగా ఉన్న వ్యక్తిలో గంభీరత నిండుదనం గౌరవం కనిపిస్తాయి ఎక్కువగా మాట్లాడే వ్యక్తిలో బలహీనత అధమస్థాయి మనస్తత్వం కనిపిస్తుంది బాధ్యతగా జీవించటం ముఖ్యం కాదు బాధ్యతను అందరికీ పంచడం ముఖ్యం ఇతరులకు పంచని బాధ్యత క్రమేపీ కరిగిపోతుంది నీకు ఉపయోగపడదు నీ శ్రేయస్సు కోరే వ్యక్తులు నిన్ను నిరంతరం మందలిస్తూ ఉంటారు వారిని అపార్థం చేసుకోవద్దు వారి మాటలను తిరస్కరించవద్దు సత్యం అనేది అగ్నిగుండం వంటిది అది వెలుగునిస్తుంది అనుసరించకపోతే నిన్ను దహించి వేస్తుంది సత్యవంతంగా జీవించు కులాలు మతాలు మానవ కల్పితాలే దైవ నిర్ణయాలు కావు వానిని కలుపుకుంటేనే యోగం వస్తుంది విభజిస్తే వియోగం వస్తుంది సుఖం కన్నా కష్టం మంచి కన్నా చెడు లాభం కన్నా నష్టం విజయం కన్నా అపజయం పొగడత కన్నా విమర్శలు మిత్రుని కన్నా శత్రువు నీకు నిజమైన జ్ఞానాన్ని ఇస్తాయి నిన్ను నువ్వు జయించగలిగితే ప్రపంచాన్ని జయించినట్లే నిన్ను నీవు శుద్ధి చేసుకుంటే ప్రపంచాన్ని శుద్ధి చేసినట్లే సోమరితనం బద్ధకం నిద్రమత్తు వాయిదా వేసుకునే లక్షణాలు తమోగుణం ఏకాగ్రత జ్ఞాపకశక్తి ప్రతిభ సమర్థత బాధ్యత సత్వగుణం మంచితనాన్ని మించింది సమర్థత మానవత్వాన్ని మించింది దైవత్వం మేధస్సును మించింది హృదయం మాటలను మించింది మౌనం నటించడం ముఖ్యం కాదు జీవించటం ముఖ్యం నటించడం ద్వారా శక్తిని కోల్పోతావు జీవించటం ద్వారా శక్తిని పొందుతావు నటించటం అంటే నిన్ను నీవు మోసం చేసుకోవడమే ఐశ్వర్యం అనేది భౌతిక సంపదలో లేదు అది మానవ సంపదలో ఉంటుంది ఇతరుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచే వ్యక్తి నిరంతరం ఐశ్వర్యవంతుడే మాటల ద్వారా ఘర్షణ పెరుగుతుంది మౌనం ద్వారా ఐకమత్యం పెరుగుతుంది అతిగా మాట్లాడవద్దు అనవసరంగా శక్తిని కోల్పోవద్దు నిండుదనంతో జీవించు ఆనందం నిండుదనం సాత్వికత సేవాభావాలతో జీవించే వ్యక్తి ప్రపంచానికి చక్రవర్తి అసంతృప్తి లోటు రజసికత్వం స్వార్థాలతో జీవించే వ్యక్తి ప్రపంచానికి బానిస వ్యసనాలకు అలవాటు పడ్డ వ్యక్తులు అందరి దృష్టిలో చులకనగా కనిపిస్తారు శీలం క్రమశిక్షణ సత్యవంతమైన జీవితాన్ని కొనసాగించేవారు అందరికీ ఆదర్శవంతమవుతారు మానసికంగా ఎదగని వ్యక్తి ప్రపంచానికి నిరంతరం సమస్యలనిస్తూ ఉంటాడు మానసికంగా ఎదిగిన వ్యక్తి ప్రపంచానికి నిరంతరం పరిష్కారం ఇస్తూ ఉంటాడు చెప్పడం చాలా సులభం ఆచరించడం చాలా కష్టం ఆచరణ లేని బోధన పరిమళం లేని పుష్పం వంటిది if wealth is lost nothing is lost if health is lost something is lost if character is lost everything is lost maintain sound character వ్యసనాలు మనిషిని పతనం చేస్తాయి బాధ్యత రాహిత్యంగా తయారు చేస్తాయి వ్యసనాలు లేని వ్యక్తి అమాయకుడైన సమాజానికి నిరంతరం మేలు చేస్తాడు యోగం అంటే నిరంతరం కళ్ళు మూసుకొని ఉండటం కాదు కుటుంబం పట్ల సమాజం పట్ల ప్రపంచం పట్ల బాధ్యతాయుతంగా జీవించడమే ప్రపంచంలో జరిగే ప్రతి సంఘటన నీకు సందేశాన్నిస్తుంది గురువులు వ్యక్తులు కాదు ప్రపంచపు సంఘటనలే అవి నీకు పుష్కలంగా లభ్యమవుతాయి ఒక వ్యక్తిని నేడు ద్వేషిస్తున్నావంటే ఒకప్పుడు నీవు ప్రేమించే ఉంటావు ప్రేమ ద్వేషం ఒకే నాణ్యానికి బొమ్మ బొరుసు వంటివి అప్పుడప్పుడు లోతైన మౌనానికి వెళుతూ ఉండటం చాలా అవసరం దాని ద్వారా మానసిక ఒత్తిళ్లు తొలగిపోతాయి ప్రశాంతత వస్తుంది నీ గురించి నీవు ఎక్కువగా చెప్పుకోవద్దు ఇతరులు చెప్పుకునే విధంగా ప్రవర్తించు నీవు ఎక్కువగా చెప్పుకోవడం అంటే నీ మీద నీకు నమ్మకం లేనట్లే తన మీద తనకు విశ్వాసమున్నవాడు భగవంతుణ్ణి పిలిపించుకుంటాడు తన మీద తనకు నమ్మకం లేనివాడు భగవంతుని కొరకు పరుగెత్తుతాడు విశ్వాసం నుండి భక్తి భక్తి నుండి ప్రేమ ప్రేమ నుండి దైవత్వం దైవత్వం నుండి విశ్వతత్వం వస్తాయి సత్యం అనేది వజ్రాయుధం వంటిది అది ఉన్న వ్యక్తికి ఎదురు ఉండదు అబద్ధం అనేది దుర్వాసన వంటిది అది ఉన్న వ్యక్తికి విలువ ఉండదు మూర్ఖుడు ఇంటికే పరిమితం రాజు రాజ్యానికే పరిమితం పండితుడు ప్రపంచానికే పరిమితం భగవంతుడు విశ్వమంతటికీ వ్యాపితం అమాయకంగా ఉన్న వ్యక్తి తప్పు చేస్తే క్షమించవచ్చు అన్నీ తెలిసిన వ్యక్తి తప్పు చేస్తే క్షమించవద్దు తెలియక తప్పులు చేసేవాడే అమాయకుడు తెలిసి తప్పులు చేసేవాడే మూర్ఖుడు అమాయకుణ్ణి మార్చవచ్చు కానీ మూర్ఖుణ్ణి మార్చలేము there is no excuse for indiscipline there is no excuse for inefficiency there is no excuse for ignorance there is no excuse for poor performance తెలివైన వ్యక్తి శారీరక సుఖానికి ఇంద్రియాల వినోదానికి ప్రాధాన్యతనిస్తాడు గొప్ప వ్యక్తి శీలానికి సత్ప్రవర్తనకు క్రమశిక్షణకు ప్రాధాన్యతనిస్తాడు భయం పిరికితనం ప్రపంచంతో ఉన్న సంబంధాన్ని తెలియజేస్తాయి ధైర్యం ఆత్మవిశ్వాసం ప్రపంచంతో ఉన్న బాధ్యతను తెలియజేస్తాయి ఈనాటి నేరస్తుడే రేపటికి యోగి కావచ్చు పరివర్తన ద్వారా మాత్రమే యోగం సిద్ధిస్తుంది తప్పులు చేయడం మానవ సహజం కానీ పరివర్తన చెందడం ఎంతో అవసరం సెక్స్ కోసం పరితపించేవాడు శూద్రుడు డబ్బు కోసం ఆరాటపడేవాడు వైశ్యుడు గుర్తింపు కోసం వెంపర్లాడేవాడు క్షత్రియుడు విశ్వశ్రేయస్సు కోసం జీవించేవాడు బ్రాహ్మణుడు every secret is told every crime is punished every virtue is rewarded every wrong is redressed but in silence and certainty దేనికోసం ఈ పరుగు ఎవరి కోసం ఈ ఆరాటం ఎక్కడికి ఈ ప్రయాణం ఏమి సాధించాలని ఈ ఘర్షణ సంతృప్తి లేకుండా సాధన రాదు సాధన లేకుండా మార్పు రాదు మార్పు లేకుండా స్వేచ్ఛ రాదు స్వేచ్ఛ లేకుండా ఆరోగ్యం రాదు బాధ్యతను మించిన ఐశ్వర్యం లేదు బాధ్యతను మించిన అదృష్టం లేదు బాధ్యతను మించిన ఆనందం లేదు బాధ్యతను మించిన స్వర్గం లేదు పుస్తకాలు చదవడం ద్వారా బాహ్యపరమైన జ్ఞానం వస్తుంది నిన్ను నీవు చదవడం ద్వారా ఆత్మజ్ఞానం వస్తుంది నీవు ఎదుగుతూ ఉంటే అందరూ నీ వాళ్ళలాగా కనిపిస్తారు నీవు దిగజారుతూ ఉంటే అందరూ పరాయి వాళ్ళలాగా కనిపిస్తారు అనుకరించడం అజ్ఞానం అనుసరించడం విజ్ఞానం అనుకరించే వ్యక్తి నకిలీ అవుతాడు అనుసరించే వ్యక్తి వారసుడవుతాడు ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకునేవాడు జ్ఞాని అవకాశం పోయిన తర్వాత బాధపడేవాడు అజ్ఞాని అవకాశం పోయిన తర్వాత తిరిగి రాదు వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకో సత్యవంతంగా జీవించే వ్యక్తికి కృతయుగం కనిపిస్తుంది అధికారం కోసం ప్రాకులాడే వ్యక్తికి త్రేతాయుగం కనిపిస్తుంది డబ్బు కోసం పరితపించే వ్యక్తికి ద్వాపరయుగం కనిపిస్తుంది కామం కోసం ఆరాటపడే వ్యక్తికి కలియుగం కనిపిస్తుంది జీవుడు వేరు దేవుడు వేరు అనేది ద్వైతం జీవుడు దేవుని ప్రతిరూపం అనేది విశిష్టాద్వైతం నేనే సాక్షాత్తు భగవంతుణ్ణి అనేది అద్వైతం అద్వైతం నుండి ఆధ్యాత్మికత వస్తుంది శరీరం సుఖాన్ని కోరుకుంటూ ఉంటుంది ఇంద్రియాలు వినోదం కోసం ఆరాటపడతాయి అటువంటి వ్యక్తికి ఆత్మస్థితి ఉండదు ఆత్మస్థితి లేని వ్యక్తికి ఆనందం ఉండదు విమర్శించే వ్యక్తి దిగజారతాడు విశ్లేషించే వ్యక్తి ఎదుగుతాడు విమర్శలో విషం ఉంటుంది విశ్లేషణలో అమృతం ఉంటుంది విమర్శలు నీ పటుత్వానికి పరీక్షలు అవి ఎక్కువగా రావటం సహజం అవి లేకపోతే ఎదగటం కష్టం వానిని అధిగమించటం అవసరం సైన్స్ మాత్రమే ఉండి ఆధ్యాత్మికత లేకపోతే ఆత్మహత్య సదృశ్యమవుతుంది ఆధ్యాత్మికత ఒక్కటే ఉండి సైన్స్ లేకపోతే అసంపూర్ణం అవుతుంది వ్యక్తి సంస్కారం నుండి కుటుంబం సంస్కరించబడుతుంది కుటుంబ సంస్కారం నుండి సమాజం సంస్కరింపబడుతుంది సమాజ సంస్కారం నుండి ప్రపంచం సంస్కరించబడుతుంది సంస్కారం అనేది వ్యక్తితో ప్రారంభమై ప్రపంచానికి వ్యాపించాలి దృక్పథం అనేది ఒక వరం అది ఉండటం ఎంతో ఉత్తమం దృక్పథంతో జీవించే వ్యక్తికి విశ్వమంతా నాది అనే భావన ఉంటుంది జీవితం పట్ల అవగాహన లేని వ్యక్తి జీవితాన్ని దుర్వినియోగపరచుకుంటాడు జీవితం పట్ల అవగాహన ఉన్న వ్యక్తి జీవితాన్ని సద్వినియోగపరచుకుంటాడు ఆదుర్దాగా అయిష్టంగా ఒత్తిడిగా పనిచేయడమే కర్మబంధం ఆనందంగా ఆటలాగా పాటలాగా పనిచేయడమే కర్మయోగం జీవితాన్ని ఉపరితలంలో చూసే వ్యక్తికి నిరంతరం సమస్యలు కనిపిస్తాయి జీవితాన్ని లోతుగా అధ్యయనం చేసే వ్యక్తికి నిరంతరం పరిష్కారాలు కనిపిస్తాయి ఎవరైతే నిన్ను బలోపేతం చేస్తారో వారే నీకు గురువు దైవం ఎవరైతే నిన్ను బలహీనపరుస్తారో వారే నీకు శత్రువు రాక్షసుడు సుఖపడే వ్యక్తి జీవితం అమృతంలాగా భ్రమింపజేస్తుంది విషంతో అంతమవుతుంది కష్టపడే వ్యక్తి జీవితం విషంలాగా భ్రమింపజేస్తుంది అమృతంతో అంతమవుతుంది ప్రతి బంధంలోనూ బాధ ఉంటుంది ప్రతి మంచులోనూ చెడు ఉంటుంది ప్రతి విజయంలోనూ గర్వం ఉంటుంది ఒకటి మరొక దానికి నాంది అవుతుంది కరెన్సీ కట్టలలో చట్టపు విలువ ఉంటుంది నైతిక విలువ ఉండదు బంగారములో మానవ విలువ ఉంటుంది రసాయనిక విలువ ఉండదు చదవడం ముఖ్యం కాదు మార్పు ముఖ్యం చదివే కొలది జ్ఞానం పెరుగుతుంది జ్ఞానం పెరిగే కొలది అహంకారం పెరుగుతుంది మార్పు కలిగే కొలది దైవత్వం పెరుగుతుంది ప్రపంచానికి విలువనిచ్చేవాడు తన విలువను మర్చిపోతాడు తన విలువను పెంచుకునేవాడు ప్రపంచానికి విలువనివ్వడు ప్రపంచంలోనికి పరిగెత్తేవాడు భోగి చివరకు రోగి అవుతాడు తనలోనికి తాను పయనించే వ్యక్తి యోగి చివరకు భగవంతుడవుతాడు కోరికలతో జీవించే వ్యక్తికి సేవాభావం ఉండదు సేవాభావంతో జీవించే వ్యక్తికి కోరికలు ఉండవు కోరికలు లేని వానికి కోపం ఉండదు అతడు నిరంతరం ఆనందంతో జీవిస్తాడు కోరికలు తీరని వ్యక్తికి అసంతృప్తి కలుగుతుంది అసంతృప్తి నుండి విపరీతమైన కోపం వస్తుంది కోపంతో జీవించే వ్యక్తికి జ్ఞాపక శక్తి నశిస్తుంది జ్ఞాపక శక్తి కోల్పోయిన వ్యక్తి సర్వనాశనం అవుతాడు ప్రపంచం పాము పడగ వంటిది నీడనిస్తుంది కానీ గమనం కోల్పోతే కాటేస్తుంది దానిని లొంగ తీసుకోవాలి కానీ దానికి లొంగకూడదు ఎదగడం చాలా కష్టం పడిపోవటం చాలా సులభం గమనాన్ని కోల్పోయే వ్యక్తి పడిపోవటం చాలా సులభం నీలో విలువైన జ్ఞానం ఉంటే అందరూ నీ వద్దకు వస్తారు నీలో జ్ఞానం లేకపోతే నువ్వు పిలిచినా ఎవరూ రారు ఎదిగే వ్యక్తికి ప్రారంభంలో అన్ని అవరోధాలు కనిపిస్తాయి ఎదిగిన తర్వాత అవి అన్నీ అనుభవాలుగా ఉపయోగపడతాయి ప్రతి కష్టం ఒక అదృష్టమే దానిని సద్వినియోగపరచుకోవాలి ప్రతి నష్టం ఒక అనుభవమే దానిని అధిగమించగలగాలి ఏ వ్యక్తి వల్ల నీకు శక్తి రాదు ఏ వ్యక్తి వల్ల నీకు శక్తి పోదు నీకు స్వశక్తి ఉంటే చాలు అదే నీకు నిరంతరం పెట్టుబడి అహంకారం అనేది అన్ని అనర్థాలకు మూలం అది ఉన్న వ్యక్తికి మనశ్శాంతి ఉండదు యోగులు అహంకారం ఏర్పడకుండా జీవిస్తారు సామాన్యులు అహంకారాన్ని ఏర్పరచుకుంటారు గతం అనేది శవం లాంటిది తిరిగి రాదు భవిష్యత్తు పుట్టని బిడ్డ లాంటిది మన చేతులలో లేదు వర్తమానం మాత్రమే వాస్తవం దానిని సమూలంగా అనుభవించడమే యోగం తపించేవాడే తపస్వి మననం చేసుకునేవాడే ముని జ్ఞానం కోసం ఆరాటపడేవాడే జిజ్ఞాసువు మోక్షం కోసం పరితపించేవాడే ముముక్షువు జ్ఞానం ఒక్కటే ఉండి వైరాగ్యం లేకపోతే అహంకారం పెరుగుతుంది వైరాగ్యం ఉండి జ్ఞానం లేకపోతే సోమర్తనం పెరుగుతుంది ఆరోగ్యవంతుడైన పురుషుడు అంగసౌష్ఠం గల స్త్రీ ప్రకృతి వరప్రసాదాలు అవే మానవ సౌభాగ్యాలు మానవ జీవితం ద్వంద్వాల మయం ఒకటే కావాలి అనుకోవడం అజ్ఞానం రెండింటినీ కలిపి చూడడమే విజ్ఞానం ఒకటి ఉంటే పాక్షికం రెండూ కలిస్తే సంపూర్ణం ఉన్న దానిని అణచుకోవద్దు లేని దానిని పెంచుకోవద్దు ఉన్నది ఉన్నట్లుగా జీవించు అదే సహజత్వం మరియు సమత్వం సిద్ధాంతాలు పరిమిత స్థితులు అవి పాక్షికతకు చిహ్నాలు సత్యాన్ని అణచివేస్తాయి సమగ్రతకు అవరోధాలవుతాయి మనసు పవిత్రంగా ఉంటే ఆలోచనలు పవిత్రంగా ఉంటాయి మాటలు కూడా స్పష్టంగా ఉంటాయి చేస్తున్న పనులు కూడా ఔన్నత్యంగా ఉంటాయి ధనం మీద మమకారం కులాసాల వ్యామోహం సదా నిన్ను పీడించును బొమ్మలాటలాడించును ఆశించి జీవించే వ్యక్తిలో నటన ఉంటుంది ఆశించకుండా జీవించే వ్యక్తిలో ఆత్మీయత ఉంటుంది చేస్తున్న ప్రతి పని ఫలాన్నిస్తుంది ఉత్తమమైన కర్మలు ఉత్తమ ఫలితాన్ని చెడు కర్మలు చెడు ఫలితాన్ని ఇస్తాయి కర్మఫలాన్ని తప్పక అనుభవించవలసిందే ఏదీ నీది కాదు ఎవరూ నీవారు కాదు కానీ అంతా నాది అందరూ నావారు అనిపిస్తుంది మాయలో ఉన్న వ్యక్తికి సత్యం గోచరించదు మాయను వదిలినప్పుడే సత్యం బయటపడుతుంది సృష్టిని బట్టి స్థితి ఉంటుంది స్థితిని బట్టి లయ ఉంటుంది సృష్టిలో పొరపాటు జరిగితే స్థితి లయలు కూడా గాడి దప్పుతాయి పరబ్రహ్మస్థితిని చేరటానికి అన్నీ కావాలి చేరిన తరువాత ఏమీ అవసరం ఉండదు నియమాలు కేవలం తాత్కాలికమే అవి అవసరం లేని స్థితికి ఎదగడం కోసం నీకు కావాలి ప్రతి పదార్థములో చైతన్యం ఉంటుంది చైతన్యం గోచరించాలంటే పదార్థం కావాలి పదార్థానికి విలువ రావాలంటే చైతన్యం కావాలి రెండూ కలిసి ఉంటాయి ఒంటరిగా ఉండవు ప్రపంచం వెంటపడినంత కాలం మనశ్శాంతి ఉండదు ప్రపంచాన్ని వదిలి నీలోకి పయనిస్తే ప్రశాంతత ఉంటుంది పట్టుకుంటే సమస్య వదిలేస్తే పరిష్కారం పరిష్కారం కావాలంటే ప్రపంచాన్ని వదిలివేయాలి ఒక వస్తువు లేనప్పుడు ఒక వ్యక్తి లేనప్పుడు కొరత అనిపిస్తుంది కానీ అవి ఉన్నప్పుడు బరువు లేక భారం అనిపిస్తుంది అందుకే ఉన్నదాని పట్ల సంతోషం వద్దు లేని దాని పట్ల బాధ వద్దు మానవుడు విశ్వానికి ప్రతిరూపం విశ్వంలో ఏముందో మానవంలో అదే ఉంది మానవుడు విశ్వం నుంచి వచ్చాడు మరలా విశ్వంలోనికే వెళతాడు నీ వద్ద ఏమి ఉన్నది అనేది ముఖ్యం కాదు ప్రపంచానికి ఏమి అవసరం అనేది ఆలోచించాలి నీ వద్ద ఎంత ఉన్నా అది ప్రపంచానికి అవసరం లేకపోతే ఉన్నా లేనట్లే ఐశ్వర్యం అనేది మానసిక స్థితి భౌతిక సంపదలో లేదు ఉంది అనేది కేవలం నీ భావనే లేదు అనేది కూడా నీ భావనే నీవు ఎంత ఇస్తే అంత వస్తుంది ఇవ్వడం నీ ధర్మం వచ్చే దానిని గురించి ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఆపలేరు ఇస్తూ ఉంటే తప్పక వస్తూ ఉంటుంది ఈ తరంలో అనుభవించాలి అనుకోవడం స్వార్థం భావితరాలకు అందించాలి అనుకోవడం ఔన్నత్యం తాత్కాలిక ప్రయోజనం కంటే శాశ్వత పరిష్కారం చాలా ముఖ్యం వైరాగ్యం అంటే ప్రపంచాన్ని వదలడం కాదు ప్రపంచం పట్ల నీ భావన మార్చుకోవడం భౌతికంగా జీవించాలి మానసికంగా వదిలివేయాలి ఎవరినీ మోయకూడదు దేనిలోనూ ఇరుక్కొనకూడదు ఆధ్యాత్మికత మానవులకు దూరంగా ఉండకూడదు ప్రజల్లోకి రావాలి ప్రపంచంలోనికి ప్రవేశపెట్టబడాలి అప్పుడే దానికి విలువ వస్తుంది చట్టం న్యాయం వంటివి మేధావి వర్గం కోసం ఏర్పరచబడిన భద్రతా కవచాలు ధర్మం సత్యముల ఆచరణలకు అవి అవరోధాలు తామసికుణ్ణి అందరూ భయపడతారు రజసికుణ్ణి రెచ్చగొడతారు సాత్వికునకు లొంగిపోతారు సాత్వికతలో ఉన్న వ్యక్తి ఈ సమాజానికి వరం ప్రతి ప్రశ్నలో సమాధానం ఉంటుంది ప్రతి సమస్యలో పరిష్కారం ఉంటుంది ప్రశ్న సమాధానం సమస్య పరిష్కారాలు ఒకే నాణ్యానికి బొమ్మ బురుసులు ప్రపంచంలో నీకు సమస్య కనిపిస్తుందంటే అది ప్రపంచపు లోపం కాదు నీ దృష్టి లోపం నీవు మానసికంగా ఎదిగితే పరిష్కారం కనిపిస్తుంది మానసికంగా కుంచుకుంటే సమస్య కనిపిస్తుంది సంపద వారసులచే హరింపబడుతుంది అందం ముసలితనంచే కరిగిపోతుంది పదవి వ్యామోహాలకు చేరుతుంది చివరకు నీకు మిగిలేది శూన్యమే ఈ సృష్టిలో ఏది ఆకస్మికంగా జరగదు ముందు నిర్ణయించబడుతుంది ఆ తదుపరి అమలు జరుగుతుంది నీ జీవితంలో కూడా ముందు నిర్ణయించబడిందే జరుగుతుంది తప్ప ఆకస్మికంగా జరగదు అన్ని ఆత్మలు అద్దాల వలె ఒకే రకంగా ఉంటాయి వానిని కప్పి ఉన్న మురికి మాత్రం ఒకే రకంగా ఉండదు మురికిని కడిగి వేస్తూ ఉంటే అద్దం శుభ్రపడుతుంది అప్పుడు ప్రపంచమనే ప్రతిబింబం స్పష్టంగా కనిపిస్తుంది భౌతిక సంపద ఇస్తూ ఉంటే తరుగుతూ ఉంటుంది ఆత్మజ్ఞానం ఇస్తూ ఉంటే పెరుగుతూ ఉంటుంది స్థూలత్వానికి విలువ తక్కువ జడత్వం ఎక్కువ సూక్ష్మత్వానికి పరిమాణం తక్కువ వ్యాపకత్వం ఎక్కువ విగ్రహాలన్నీ మానవ కలుపుతాలే వ్యక్తులు కాదు అవి కేవలం ఊహా చిత్రాలు మాత్రమే నిగ్రహం రావాలంటే విగ్రహం కావాలి ఆధారంతో నిరాధారానికి వెళ్ళాలి ఆరు లేకపోవడమే ఆరోగ్యం అవే కామ క్రోధ లోభ మోహ మదమాచర్యాలు అతడే యోగ్యుడు అదే యోగం అహంకారాన్ని కరిగించుకుంటే చిత్తం సిద్ధవుతుంది బుద్ధి సమత్వంలో ఉంటుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇంద్రియాలు అదుపులో ఉంటాయి పంచప్రాణాలు సమానంగా పనిచేస్తాయి అటువంటి వ్యక్తికి ఆత్మస్థితి వస్తుంది అతడే సాక్షాత్తు భగవంతుడు విత్తనం లేకుండా మొక్క రాదు మొక్క లేకుండా చెట్టు ఫలాలు రావు నీలో కూడా ముందు విత్తనం ఉంటుంది అది తరువాత ఫలాలనిస్తుంది మంచి విత్తనాల ద్వారా మంచి ఫలాలు చెడు విత్తనాల ద్వారా చెడు ఫలాలు వస్తాయి పడిపోవడం ఎప్పుడూ ఓడిపోవడం కాదు నీవు పైకి లేస్తూ ఉంటే విజయం నీకు దగ్గరవుతుంది ఆ విజయ పదంలో గాయాలు అనివార్యం బలహీనుడు గాయాలకు భయపడి రంగం నుండి తప్పుకుంటాడు బలవంతుడు గాయాల నుండి పాఠాలు నేర్చుకొని ధైర్యంగా ముందుకు వెళతాడు నది లోయలో వేగంగా ప్రవహిస్తుంది అలాగే గాయాల ద్వారానే విజయం త్వరగా వస్తుంది ఓకే జై గురుదేవ్ పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముద్యతే पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ओ